నాలుగు వందల ఇరవై ఎనిమిదవ సంకీర్తన నిక్కమైన నాలో నీ నెలవు కానలేను దిక్కు నీవేహరి నా తెలివేటి తెలివి నీటిలో మునిగి వచ్చి నిర్మలుడనను కొందు కటమయ్యావేగి లేచి తేటలా దేహమేదిష్టము అనేనే పాటిలేని భావపున బతుకేటి బతుకు ఎన్ననొక బంటునేలి ఏలికనేననుకొందు పన్నినేనొకరి గొల్చి బంటనందును మునిటి నా మనసే మొదలినా పుట్టుగే ఇన్ని వికారాల నా ఎరుకేటి ఎరుక కాంచనము చేతనుంటే కొందు పెంచి ఒకవేళనే పేదనందును కంచుమాయ పొరలగా కాచితి శ్రీ వెంకటేశ కొంచిన ఇన్నాళ్ళు నా గుణమేటి గుణము